బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన రాగి బిందె తీసుకరమని నీళ్ళకు పోతే రాగి బిందె తీసుకరమని నీళ్ళకు పోతే రాములోరు ఎదురాయనమ్మో ఈ గుమ్మ బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ నమ్మో ఈ వాడలోన వెండి బిన్నె తీసుక నిల్లకు పోతే నిల్లకు చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ